प्रवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः शान्तिः शान्तिः पूजनम् जपः चिन्तनम् क्रमात् जगत ईषधी युक्तसेवनम् अष्टमूर्तिभूद्देवपूजनम् मनस्तवात् उच्चमन्दतः चित्तजञ्जतध्यानमुत्तमम् आज्यधरया श्रोतशासनम् सरलचिन्तनम् विरलतः परम् ध्यायेत् पद्मासनस्थाम् विकसितवदनाम् पद्मपत्रा यताक्षीम् మరేదంబికాం ఆఖరణ వస్తుంది అంటే ఆ స్మరణ ఆ నమస్కారం అది స్తోత్రానికి ఉండాలి ముందు నేను నమస్కరించేటువంటి ఆ నమస్కారం ఎక్స్ప్రెషన్ ఆఫ్ సెలిటేషన్స్ అది ఉండాలి నమస్కార తదాశీశ్చ అలాగనే ఆ భగవద్ అనుగ్రహాన్ని ఆశిస్తూ దాంట్లో కొన్ని చరణాలు ఉండాలి సిద్ధాంతోక్తి అందులో చెప్పబడ్డ ప్రతి మంత్రము కూడా సిద్ధాంతంచే ప్రతిపాదన ఉండాలి సిద్ధాంత ప్రతిపాదితమయ్యాలి ప్రతిపాదితం అందుకని లలితా సహస్రనామం అంతా సిద్ధాంతమే ఎందుకు విశ్వరూపాజాగరణి జాగరణి స్వపంతి తైజసాత్మిక సుప్తా ప్రాజ్ఞాత్మిక తుర్యా సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి ఇవన్నీ సిద్ధాంతాలే అందులో సిద్ధాంతోక్తి మీదైతే స్తోత్రం ఉందో ఆ దేవత యొక్క పరాక్రమత్వం అంటే ఆ అన్ని ప్రెజెంట్ ఆ సర్వశక్తిమత్వం పరాక్రమత్వం ఏంటి భండపుత్రవదోద్యుక్త బాల విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగ వదతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి కరాంగులిన కోత్పన్న నారాయణ దశాకృతి శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజ కంటాదక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైక తాపన్న కట్యదో భాగదారిణి ఇదంతా కూడా పరాక్రమత్వం విభూతి ఆవిడ గ్లోరీస్ ఆవిడ గ్లోరీస్ ఏమిటా గ్లోరీ ఒక్కొక్కటి తత్వాసన తత్వమయీ పంచకోశాంతర స్థిత నిస్సీమ మహిమా నిత్య యవ్వనా మదశాలిని మదఘూర్ణిత రక్తాక్షి మదపాటలగండభూ చందనద్రవ దిగ్ధాంగి క్షాంపేయ కుసుమ ప్రియా కుశల కోమలాకార కురుకుల్లా కులేశ్వరి కులకుండాలయా కౌల మార్గతత్పర సేవిత కుమారగణనాదాంబ పుష్టి పుష్టి మతి ధృతి శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్నరాశిని తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచలవాసిని సుముఖి నలిని శుభ్రూ శోభనా సురనాయిక కాలకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరీ సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియాత్వక్త పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత ధాకినీశ్వరి ఇదంతా విభూతులు ఇక ఆఖరిది లక్షణం ప్రార్థన ప్రార్థన అంటే ఏంటి అమ్మవారిని మనం అర్థిస్తున్నాం అర్థించడం అంటే కోరుకుంటున్నాం శాంతి కోరుకుంటున్నాం నాకు అదివు ఇదివని కాదు లలితలోనే చెప్పింది ఏం కోరుకోవాలో నిష్క్రోధాక్రోధ శమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయా సంశయజ్ఞి నిర్భవా భవనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమా మమతాహంత్రి నిష్పాప పాపనాశిని ఎంత అద్భుతంగా ఉంది అది ప్రార్థించాలి ఆవిడ దగ్గర ఇవన్నీ తొలగించేయమ్మా ఇవన్నీ ఎప్పుడైతే డ్రై అయిపోయిందో నేను నువ్వు ఒకటైపోతాం అందుకని అమ్మవారిని ఆఖరికి తీసుకొచ్చి ఏమంటారు ఆఖరిన అంబా శ్రీచక్ర నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివా ఐక్య రూపిణి లలితాంబిక లలితా సహస్రనామం మీద ఇప్పుడు భగవద్గీత కంటే విశేషంగా పిహెచ్డి చేశాను నేను అబ్బా ఒక్కొక్క మంత్రం అలాగ ఎంత అసలు గుండెలు అలా చీల్చేస్తాయో అంత ఆనందాన్ని ఇస్తాయి కాబట్టి ఇక్కడ స్తోత్రం అంటే ఆ లక్షణాలు షడ్విధం స్తోత్ర లక్షణం నమస్కార తదాశీశ్చ సిద్ధాంతోక్తి పరాక్రమ విభూతి ప్రార్థనా చేతి షడ్విధం స్తోత్ర లక్షణం ఇప్పుడు మనం స్తోత్రం చేస్తుంటాం కదా దాంట్లో ఏమైపోతుందంటే కాన్స్టెంట్ గా ఒకటే ఉండదు మీరు విష్ణు సహస్రనామం తీసుకోండి ఒక్క మంత్రం ఉండదు స్తోత్రంలో విశ్వం విష్ణువు వశత్కార భూత భవ్య భవత్ప్రభు భూతకృత్ భూత భృద్భావ భూతాత్మ భూత భావన కాబట్టి మన కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉంటుందంటే అక్షరాల మీద ఉంటుంది పదాల మీద ఎందుకని ఒకటి తర్వాత ఒకటి బారిపోతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మనం దృష్టి అక్కడ పెట్టాలి అందుకని ఇది కూడా బాహ్యమే స్తోత్రం కూడా స్తవం కూడా బాహ్యమే అందుకని ఇక్కడ మహర్షి అంటారు స్తోత్రం కంటే జపం గొప్పది ఎందుకని జపంలో మారిపో ఒకటే ఉంటుంది ఎందుకు మంత్రం తీసుకున్నారనుకోండి ఓం నమో నారాయణాయ మారదు మీరు నూట ఎనిమిది సార్లు తిప్పినప్పుడు అదే ఉంటుంది వెయ్యి ఎనిమిది సార్లైనా అదే లక్ష సార్లైనా అదే కాబట్టి ఇక్కడ మీకు డిస్ట్రాక్షన్స్ ఎక్కువ వస్తాయి బహిర్ముఖత ఎక్కువ ఉంటుంది స్తోత్రంలో కానీ జపంలోకి వచ్చే వచ్చేటప్పటికీ ఎక్కువ నిలబడడానికి అవకాశం ఉంటుంది ఉత్తమ స్తవాత్ జపం స్తవాత్ ఉత్తమం జపం కానీ మళ్ళీ జపాన్ని ఆయన మళ్ళీ రెండుగా మూడుగా విడగొట్టారు ఈ జపం ఏంటంటే మూడు రకాల జపం ఒకటి ఉచ్చ జపం రెండు ఉపాంశు జపం మూడు చిత్తజం జపం ఉచ్చ జపం ఏంటంటే మనం జపమాలు తీసుకుంటాం ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ నమో నారాయణాయ అంటాం ఇది ఉచ్చ జపం బయటకు వినిపిస్తూ ఉంటుంది ఉపాంశు జపం ఏంటనంటే మధ్య జపం ఈ జపమాలు తిరుగుతూ ఉంటుంది పెదాలు కదులుతూ ఉంటాయి ఉపాంశం అంటే పెదవులు ఇవే కదులుతూ ఉంటాయి చిత్తజం జపం అంటే మానసు జపం ఏంటంటే అసలు కదలవు ఇవాళ ఉండిపోతాయి జపమాల మాత్రం తిరుగుతూ ఉంటుంది వీడు లోపలే లోపల మానసికంగా జపం చేస్తూ ఉంటారు ఈ మూడిట్లో ఏది గొప్పది మీరే చెప్పేస్తున్నారు ఇప్పుడు ఆన్సర్స్ బయటికి చెప్పడం మళ్ళీ బహిర్ముఖత పెదవులు కదపడం దానికంటే కొద్దిగా బెటర్ కానీ పెదవులు కదపడం కూడా పడిపోయి లోపల కనుక ఇంకా అన్ని పడిపోయి నిలబడితే అది ఇంకా గొప్పది అయితే రమణ మహర్షి ఇంకొక అడుగు ముందుకు నెట్టి ఆయన అంటారు ఒక్కసారి ఆలోచించండి చిత్తంలో జపం చేస్తున్నాం జపమాలు పెట్టుకుని తిప్పుతున్నాం కానీ మనస్సులో జపం చేస్తున్నాం నామాన్ని ఉచ్చరిస్తున్నాం కదా నామాన్ని ఓం నమో నారాయణ నారా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని లోపల చూస్తున్నాం కానీ ఆయన అంటారు నామం గొప్పదా నాను గొప్పవాడ ఇప్పుడు మీరు కూర్చుని పరిపూర్ణానంద పరిపూర్ణానంద అంటే అది పేరు మీకు పని పేరుతో అవుతుందా వ్యక్తితో అవుతుందా కాబట్టి ఆయన అంటారు చిత్త జపం కంటే చిత్తజం జప ధ్యానముత్తమం మన నామం వరకే పరిమితం అవ్వకుండా నామి దగ్గరకు వెళ్ళడం నేర్చుకోండి అది ధ్యానం దాన్ని ఏమంటారు ధ్యానం సగుణ ధ్యానం అంటే లోపల ఏ మంత్రాన్నైతే ఒక గురువు నుండి స్వీకరించావో ఆ మంత్రాన్ని లోపల ధారణ చేస్తూ మంత్రానికి give a lesser priority give more priority to the రూపం ఆ నామానికి సంబంధించినటువంటి ఫామ్ ఆ నారాయణుని లోపల పెట్టుకుని ఎంత వీలైతే అంత ఆ నామితో గడుపు that is more fruitful that is ధ్యానం స్తవాత్ ఉత్తమం జపం అంటే వాక్కుతో చేసేటువంటి కర్మల్లో జపము అనేటువంటిది పరిగణలోకి తీసుకున్నప్పుడు స్తోత్రం అనేది వస్తుంది స్తోత్రం కంటే కూడా జపం చాలా శ్రేష్టం ఎందుకనంటే స్తోత్రం అంటే రకరకాల పేర్లతో ఉంటాయి మనం పుస్తకం కావాలి తర్వాత మన యొక్క ఐ పర్సెప్షన్ దాంతో ఆ కనెక్టివిటీ దానికి ఉండాలి ఆ కాంటాక్ట్ ఉండాలి అంటే ఇంకా ఫిజికల్ లిమ్స్ ని మనం ఇంకా ఎక్సర్సైజ్ చేస్తున్నాం అని అర్థం అంటే ఇక్కడ మహర్షి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఈ గ్రాస్ థింకింగ్ ని ఈ గ్రాస్ ఈ గ్రాసిటీ ఈ ఫిజికల్ దీన్ని లింక్స్ ఎంత తగ్గించుకుంటూ ఇంటర్నల్ గా వెళితే ఎంత అంతర్ముఖత చెందుతూ లోపలికి వెళితే మనిషి అంత వాస్తవం దగ్గరికి వెళ్ళిపోతుంటాడు లేకపోతే ఇంకా ఈ ఒక ఈ ఫిజికల్ ఐడెంటిఫికేషన్ ఉంటే కనుక ఈ ఫిజికల్ లింక్స్ తోటి వీటితోటి ఐడెంటిఫికేషన్ వచ్చే కొద్దీ మనిషిలో ఒక ఒక ఒక గ్రాస్ ఫీలింగ్ వస్తుంటుంది ఒక డెన్సిటీ పెరుగుతూ ఉంటుంది ఒక బరువు ఒక రకమైన ఒక గ్రాస్ ఫీలింగ్ వస్తుంటుంది దాన్ని తగ్గించడం కోసం ఇంకా ఇంటర్నల్ గా ఇంకా అంతర్ముఖుడు అవ్వడానికి లోపలికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఆయన అంటారు స్తోత్రం కంటే కూడా జపం శ్రేష్టం జపంలో ఫిజికల్ లిమ్స్ ఎక్కువ ఉండదు జస్ట్ కళ్ళు మూసుకుంటాం జపమాల చేతితో పట్టుకుంటాం ఇంకా ప్రపంచంతో పెద్ద మనకు కాంటాక్ట్ తగ్గిపోతుంది మాక్సిమం మనం ఏ పదార్థాలు ఉపయోగించక్కర్లేదు చేతితో జపమాలు తిప్పుతూ ఉంటాడు అదొక్కటే టచ్ ఉంటుంది ఫిజికల్ లింక్ చేయొక్కటే ఒక్కటే ఉంటుంది నోటితోటి బిగ్గరగా చెప్తుంటాడు ఈ జపం కూడా మళ్ళీ మూడు రకాలుగా తీసుకొచ్చారు అంటే ఆయన ఆయన ఒక్కొక్కటి స్ట్రైకింగ్ అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా he's bringing the coin to the pocket అందుకని ఒక్కసారిగా కొట్టి మనిషిని తీసుకెళ్లారు this a a traditional approach of communicating things it's not that ఒక్కసారి స్ట్రైకర్ తీసి గట్టిగా కొట్టవతలు పడేసి ఇసురు పాడేయడం కాకుండా వాడిని ఒక్కొక్క స్థాయి ఒక్కొక్క స్థితిని అలాగా నడుపుకుంటూ జరుపుకుంటూ నడుపుకుంటూ జరుపుకుంటూ పాకెట్ దగ్గరికి తీసుకొస్తారు ఇక్కడ ఆయన జపం గురించి చెప్తూ జపంలో మళ్ళీ మూడు రకాలు ఉన్నాయి ఒకటి ఉచ్చ జపం అంటే చేతిలో జపమాల తిరుగుతూ ఉంటుంది ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అని పైకి చెప్తూ ఉంటారు ఆ జపం కంటే కూడా ఉపాంశు జపం గొప్పదన్నారు ఉపాంశు అని అంటే పెదవులు శబ్దం పైకి రాదు ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఉపాంశు జపం కంటే కూడా ఆయన అన్నారు చిత్తజం జప ధ్యానముత్తమం అన్నారు ఇంకొక అడుగు మళ్ళీ ముందుకు నెట్టారు అంటే ఏంటనంటే ఇంక నువ్వు జపమాల తిప్పు పెదవులు కూడా కదపకు కళ్ళు మూసేసాయి లోపల ఏ నామాన్నైతే మనం ఉచ్చరిస్తున్నామో ఓం నమో నారాయణాయ అని నామానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో ఆ నామానికి ఇచ్చే ప్రాధాన్యత కంటే ఎక్కువ నామికి ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టు అర్థమైందండి నామానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో అంటే ఊరికినే పెదవులతోటి చేతితోటి జపమాలు తిరిగిపోతుంది పెదవులతో నామం కదిలిపోతుంది అక్షరాలు కానీ ఆయన ఆయన కాన్సెప్ట్ ఏంటంటే దానికి ఈ మైండ్తో ఇప్పుడు పని మొదలు పెడతారు ఆయన అంటే సటిల్ లెవెల్లోకి తీసుకెళ్తున్నారనమాట ఇప్పటి వరకు మనం చేసే సాధనలంతా కూడా ఫిజికల్ లెవెల్లో గ్రాస్ లెవెల్లో ఉంది దాని లోపలికి తీసుకొచ్చి ఇప్పుడు సటిల్ లెవెల్లోకి అంటే సూక్ష్మంగా పెంచుతున్నారు పెంచే ప్రక్రియలో ఆయన ఏమన్నారంటే చిన్న ఆల్టరేషన్ నువ్వు జపం చేయి కానీ జపానికి ఎంత ప్రాధాన్యత ఇస్తావో చేత్తో మాల తిప్పడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తావో నోటితో నామాన్ని ఉచ్చరించడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తావో అంత కంటే ఎక్కువ ప్రాధాన్యత ధ్యేయ వస్తువు మీద పెట్టు ఇప్పుడు ఓం నమో నారాయణాయ అంటున్నాం లోపల నారాయణ్ని మనం చూడలేకపోతున్నాం ఎందుకది ఇట్ ఈజ్ ఏమి లేదు చిన్న ఎగ్జాంపుల్ ఆయన ఏం చెప్తారంటే నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను ఓ టేప్ రికార్డు పెట్టి దానికి ఓం నమో అని చాంటింగ్ ఒకసారి మనం రికార్డ్ చేయించి మంచి వాయిస్ తోటి ఎవరితోటైనా టేప్ రికార్డులో అది పెట్టేసి సిడీలోనో దేంట్లోనో నొక్కేసామనుకోండి దాన్ని ఆన్ చేసామనుకోండి అది కూడా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అంటుంది మనము ఓం నమో నారాయణాయ అంటున్నాం దానికి నారాయణుడు ఎవరో తెలియదు మనకు నారాయణుడు తెలియట్లేదు కాబట్టి మనమేమిటి అదేమిటి తేడా ఆలోచించండి ఇప్పుడు ఆ సిడీకి సిడీ ప్లేయర్ కి ఓం నమో నారాయణ అంటే శబ్దం బయటకు ఉచ్చరిస్తుంది కానీ దాన్ని అడగండి ఓం నమో నారాయణ అంటారు నీకు నారాయణుడు అంటే తెలుసా అలాగనే మనం కూడా నామిని గుర్తించకుండా నామాన్ని మటుకు ఉచ్చరిస్తూ పోతే మనకు ఒక యంత్రానికి మనం చేసే మంత్రానికి చాలా తేడా వస్తుంది యంత్రం మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు ఒక మనిషి మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు చాలా వ్యత్యాసం ఉంది అది పరికరం అదొక యంత్రం అదొక వస్తువు జడం కానీ మనం అలా కాదుగా సచేతనం వీఆర్ కాన్షియస్ బీయింగ్ మన మనస్సు ఆలోచిస్తుంది ఆలోచించే శక్తి మన మనస్సుకుంది అందుకనే ఈ భక్తి పేరిట మనందరం ఏం చేస్తామంటే యాంత్రికంగా జపం చేసేస్తాం భక్తి అయిపోయి భక్తి అయిపోయింది అనుకుంటాం కానీ మనస్సుని ఉపయోగించాం మనస్సుని మటుకు బయట అన్నిటికీ ఉపయోగిస్తాం వీటి గురించి వాడి గురించి ఆవిడ గురించి దీని గురించి కానీ జపంలో కూర్చున్నప్పుడు మాత్రం మనస్సును అసలు ముట్టుకోం మనం అక్కడ రమణ మహర్షి ఆ సెన్సిటివిటీని అలా టచ్ చేసి నాయన ఇంత మనస్సు అర్థవంతమైన ఇంత మనస్సు ఉందని నీ దగ్గర దాన్ని నువ్వు జపంలో ఎందుకు ఉపయోగించావు అందుకని ఇక్కడంటారు చిత్తజం జప ధ్యానముత్తమం అంటే ఉత్తమం ఉత్తమం ఉత్తమం అనుకుంటూ దీనికంటే ఇది ఉత్తమం దీనికంటే ఇది శ్రేష్టం అనుకుంటూ వెళుతున్నారు అయితే ఇంతటితో ఆగిపోరాయన ఎక్సలెంట్ ఒక ఒక స్విచ్ ఓవర్ ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను అది ఎంత అద్భుతంగా ఉంటుందో క్లాసికల్ అప్రోచ్ ఈ ఉపదేశారం పూర్తయ్యేటప్పటికి మనలో ఉండే అనుమానాలన్నీ తొలగిపోవాలి మీరు ఏం అడక్కండి అలా వింటూ రండి మీ అనుమానాలు అవే వాటంతటా తొలగిపోతూ ఉంటాయి మనం ప్రయాణమే వెళ్తూ ఉంటే మైల్ రాళ్ళు పోతూ ఉంటాయి కదండి నాలుగు కిలోమీటర్లు ఐదు కిలో అలా పోతూ ఉంటాయి కంగారు పడద్దు కాబట్టి ఇక్కడ ఈ చిత్తజం జప ధ్యానముత్తమం మనస్సులో కూడా కేవలం జపాన్నే కాకుండా ఆ జపముకి ఆ నామానికి ఎవడైతే నామి ఎవడైతే ధ్యేయ వస్తు the end in which you want to just relax మనం ఏ నామి దగ్గరైతే ఉండి రిలాక్స్ అవ్వాలనుకుంటున్నామో ఎక్కడైతే టీ చేయాలనుకుంటున్నామో ఆ నామిని మనస్సులో ఎందుకు చూడలేకపోతున్నారు అది చూడడం మొదలు పెట్టాలి అయితే ఇక్కడ ఏమవుతుందంటే అలాగా ఆ ఆ చింతన మొదలు పెడితే ఆ మనస్సుతో కనుక ఆ చింతన మొదలు పెడితే చాలా బాగుంటుంది అయితే ఆ చింతన మొదలు పెట్టడానికి ఇక్కడ ఏమంటారు అంటే ఆయన ఒక ఎక్సలెంట్ కాన్సెప్ట్ ని మనకు ప్రవోక్ చేస్తున్నారు ఏమిటా కాన్సెప్ట్ చెప్పండి అజ్యధరయా సాసమం సరళ చింతనం విరళత పరం ఈ శ్లోకం చాలా ఇంకొక స్టెప్ మనల్ని ముందుకు నెడుతుంది ఏంటంటే ఓం నమ శివాయ ఇలా బయటకు అన్నారు కదా బయటకు అనకుండా నేను అంటుంటాను మీరు గుర్తించండి అంతే మీరేం చెప్పకండి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ శ్లోకంలో ఉండే తాత్పర్యం మీకు ఒక్క నిమిషంలో మీకు అర్థమైంది ఈ క్షణంలో కళ్ళు మూసుకుని మనం ఒకసారి ఓం నమో నారాయణాయ అన్న విన్నారు లోపల మీరు మననం చేశారు ఓం నమో నారాయణాయ అని వచ్చింది మళ్ళీ ఓం నమో నారాయణాయ అన్న మొదటిసారి ఓం నమో నారాయణాయకి రెండోసారి ఓం నమో నారాయణాయకి మధ్యలో ఏముంది ఖాళీ ఉంది బాగా ఆలోచించండి ఇప్పుడు రెండు ఓం నమో నారాయణాయలు తీసేయండి ఒకటే ఓం నమో నారాయణ తీసుకోండి ఓం నమో నారాయణాయ అనే ముందే ఉంది ఓం నమో నారాయణాయ అన్న తర్వాత ఉంటుంది ఖాళీ అయితే ముందు ఖాళీ తరువాత ఖాళీ అంటే ఖాళీ అంటే ఏంటి శూన్యం కదా మధ్యలో ఒక శబ్దం ఉత్పత్తి అయింది మీరు బాగా గమనించండి లోపల శబ్దము ఎక్కడి నుంచి ఉత్పత్తి అయిందని అంటే నిశ్శబ్దంలో నుంచి ఉత్పత్తి అయింది ఎక్కడి నుంచి ఉత్పత్తి అయింది నిశ్శబ్దంలో బాగా ఆలోచించండి ఒక్కసారి సాధన కనుక మొదలుపెట్టి లోపల చూడడం మొదలు పెడితే నిశ్శబ్దమే ఉంది శబ్దం మనం క్రియేట్ చేశాం లోపల ఉండేది శాంతి మనం అశాంతిని క్రియేట్ చేసుకుంటున్నాం లోపల ఉండేది ఆనందం దుఃఖాన్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం లోపల ఉండేది హాయి ఖాళీ నిశ్శబ్దం కానీ మనం ఏం చేస్తున్నాం నిశ్శబ్దంగా ఉన్న స్థితిలో ఓం నమో నారాయణాయ లోపల ఉండేదేమిటి సైలెన్స్ ప్రశాంతత ఇక్కడ మహర్షి అంటారు ఈ శబ్దాన్ని మనం ఎందుకు ఉచ్చరించాలి అని అంటే శబ్దాన్ని ఉచ్చరించడానికి ముందు ఏ ప్రశాంతత అయితే ఉందో శబ్దాన్ని ఉచ్చరించి ఆగిపోయిన తర్వాత అది రిజాల్వ్ అయిపోయిన తర్వాత ఏ ప్రశాంతత అయితే ఉంటుందో దాన్ని గుర్తించడం కోసం ఈ శబ్దాన్ని ఉత్పత్తి చేసుకుంటున్నారు కానీ మనం ఏం చేస్తున్నాం శబ్దాన్ని ఉత్పత్తి చేసి పడేసి నా పని అయిపోయింది అనుకుంటున్నాం అసలు ఈ శబ్దాన్ని ఎందుకు ఉత్పత్తి చేయాలి ఆ ప్రశాంతతను గుర్తించడం కోసం అర్థమైందా ఆ ప్రశాంతతను గుర్తించడం కోసం ఈ శబ్దాన్ని ఉత్పత్తి చేయాలి అసలు ఈ శబ్దం ఎక్కడి నుంచి ఉత్పత్తి అయింది నిశ్శబ్దం నుంచి అలా ఓ శబ్దం లేచింది లేచి ఏమైంది మళ్ళీ అది రిజాల్వ్ అయింది మళ్ళీ ఒక శబ్దం లేచింది మళ్ళీ రిజాల్వ్ అయింది మళ్ళీ శబ్దం లేచింది మళ్ళీ రిజాల్వ్ అయింది మళ్ళీ శబ్దం లేచింది మళ్ళీ రిజాల్వ్ అయింది ఇలా మీరు నూట ఎనిమిది సార్లు లెక్క పెట్టుకుని పూసలు తిప్పుకుంటూ చేస్తే నూట ఎనిమిది శబ్దాలు పైకి లేచాయి కానీ నిశ్శబ్దాల్ని కౌంట్ చేయండి ఎన్ని నిశ్శబ్దాలు ఉంటాయి నిశ్శబ్దాన్ని కౌంట్ చేయలేమండి అది నా అది ఉత్తమం కౌంట్ చేయబడేది అల్పం that which is countless that is సత్యం అలాగనే శబ్దం పక్కన పెట్టండి ఒక రూపం మీరు పెట్టుకున్నారనుకోండి ఇప్పుడు ఓం నమో నారాయణాయ అంటే నారాయణుడి రూపం లోపల తెచ్చుకున్నారనుకోండి ఈ శబ్దము ఆ రూపము ఇవి రెండు పడిపోతాయి నామరూపాలు రెండు పడిపోతాయి నామరూపాలు రెండు పడిపోతున్నాయి కానీ నేను కంటిన్యూ అవుతున్నాను మీకు చెప్తారది అయితే ఇక్కడంతా రమణ మహర్షి కేవలం జపం చేయడం వల్లనో కేవలం ఆ జపానికి ఆ నామానికి ఓ నామిని అలా లోపల రూపాన్ని ఎంతసేపు చేయగలం కొంతసేపు చేస్తాం తర్వాత పడిపోతుంది కాబట్టి దేనివల్ల ఇవి రెండు ఉత్పత్తి అవుతున్నాయో ఏ స్థితిలో నుంచైతే ఈ శబ్దం ఉత్పత్తి అయిందో ఏ స్థితిలో నుంచైతే రూపం ఉత్పత్తి అయిందో ఈ శబ్దాన్ని రూపాన్ని దాటగలిగితే మనిషి స్వరూప చింతనలోకి ప్రవేశిస్తాడు వాడు వాస్తవికతలోకి వాడు మెల్లగా జారుతాడు అందుకని ఇక్కడ అంటారు ఆయన అది ఎలా జారాలి ఆ వాస్తవికతలో కంటే బలీయంగా పీక పట్టి నొక్కినట్టు కాకూడదు ఆజ్యధరయా శ్రోతసాసమం సరళ చింతనం విరళ తత్పరం ఏం క్లాసికల్ ఎగ్జాంపుల్ అండి ఆజ్యధారయా ఆజ్యము అనంటే ఏంటి నెయ్యి నెయ్యి అని అనొచ్చు కదా ఘృతధారయ అనొచ్చు అనరు ఆజ్యము అనేటువంటిది ఇది టెర్మినాలజీ వేదిక్ టెర్మినాలజీ మనం అన్నంలో వాడితే దాన్ని ఘృతం అంటాం అదే నెయ్యిని కనుక సంస్కరించి దర్భపుల్ల పెట్టి దర్వ్యాముపస్థీర్య తిరుమధ్య తిరవగార్య అభిగార్య ప్రత్యభిగార్యతి అని ఆ దర్భపుల్ల పెట్టి ఆ నెయ్యిని అలా అగ్ని అగ్నిహోత్రుడి దగ్గర పెట్టి సంస్కరిస్తారు సంస్కరించిన తర్వాత హోమ ప్రక్రియలో హోమగుండం దగ్గరికి తెచ్చి దాన్ని అర్చన చేసిన తర్వాత దాన్ని ఇంకా నెయ్యి పోయి అనకూడదు రే అందులో నెయ్యి పోయి లేకపోతే అక్కడ నిప్పు పెట్టు లేకపోతే అందులో అన్నం పడే మనం వేసేది అన్నమే అయినా దాన్ని చెరువు అంటారు దాన్ని వేదిక టెర్మినాలజీలో దాన్ని చెరువు అంటారు మనం పెట్టేది నిప్పే అయినా దాన్ని నిప్పనరు అగ్నిహోత్రుడు అని అంటారు మనం పోసేది నెయ్యి అయినా దాన్ని నెయ్యి అనరు that is call terminology Vedic terminology అర్థమైందా ఇప్పుడు మనం గ్లాసులో నీళ్లు తాగుతాం ల్యాబ్కి వెళ్ళారనుకోండి దాన్ని నీళ్ళు అనరు ల్యాబ్లోకి వెళ్ళిన తర్వాత హెచ్ అంటారు దాన్ని టెర్మినాలజీ అక్కడ ఆ పదం వాడితేనే అక్కడ సైన్స్ అక్కడ ఆ ప్రాక్టికల్స్ అలా మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ పదం మనం బయట వాడుతాం ఒక్కసారి అగ్నిహోత్రుడు ముందు కూర్చున్న తర్వాత మనం రోజు అన్నంలో వడ్డించుకునే నెయ్యి అయినప్పటికీ దాన్ని నెయ్యి అనకూడదు ఎందుకని సంస్కరింపబడి అగ్నిహోత్రుడికి ఇచ్చేటప్పుడు దాన్ని ఆజ్యము అనాలి సరే దీన్ని ఎందుకండి భగవంతుడు హోమానికి ఎందుకు నెయ్యిని వాడతారు నెయ్యి ఎందుకు వాడాలి భగవంతుడికి నెయ్యి ఎందుకు ఇష్టం హోమంలో ఎందుకు నెయ్యి వాడతామనంటే అసలు దాని ప్రాసెసింగ్ చూడండి ఆవు గడ్డి వేసింది కదా ఆవు గడ్డి మేస్తుంది ఆ గడ్డి మేసినటువంటి ఆవు పాలనిస్తుంది ఇది ఒక ప్రాసెస్ ఆ పాలని తోడు పెట్టామనుకోండి పెరుగవుతుంది రెండో ప్రాసెస్ ఆ తోడుకున్న పెరుగును చిలికామనుకోండి వెన్న బయటకు వస్తుంది మూడో ప్రాసెస్ దాన్ని కాచామనుకోండి నెయ్యి వస్తుంది నాలుగో ప్రాసెస్ ఇక నెయ్యిని ఇంకేం చేయడానికి లేదు ఇంక అయిపోయింది అంటే పరాకాష్ఠకు వచ్చేసింది ఇంకా దానికి పరిణామం లేదు అందుకనే భగవంతుడు పరిణామము పొందనటువంటి దాన్ని స్వీకరిస్తున్నాడు మార్పు చెందుతూ ఉంటే ఇంక వాడు తీసుకోడు ఇంక ఇది మారదు అనుకుంటే యాక్సెప్ట్ చేస్తాడు ఓ భార్యాభర్తలకు ఏదో గొడవ వచ్చింది ఆ భార్య అంటుంది ఏమండి మా భర్త మారితే నాకు ఇబ్బంది లేదంటుంది వీడు మారితే వీడు స్వీకరిస్తుంది కానీ పరమాత్మ మారితే స్వీకరించాడు సంసారంలో వ్యవహారం నడవాలంటే మారాలి కానీ ఆధ్యాత్మికతలో ఏ మార్పు చెందకుండా ఆ పరాకాష్ఠకు చేరుకుంటే ఏ ఏ పరాకాష్ఠకు చేరితే ఇక ఏ మార్పులు చేర్పులు ఉండవో ఆ స్థితికి చేరుకుంటేనే దైవం దగ్గరికి చేరువుతాం